నూట నలభై నాలుగవ సంకీర్తన తలగరో లోకులు తడవకరో మమ్ము కలిగినది మా కాపురము నరహరి కీర్తన నానినా జిహ్వా వరులని తింపగా ఓపదు జిహ్వా మురహరు పదములు మొక్కిన శిరము పరులకు వందనకు పరగదు శిరము శ్రీపతినే పూజించిన కరములు చోపి ఆచనకు జొరవు కరములు పున హరికడకేగిన కాళ్ళు పాపుల ఇండ్లకు బారవు కాళ్ళు శ్రీవేంకటపతి చింతించు మనసు దావతిని తరము తలచదు మనసు దేవుడతని ఆధీనపు తనువు కేవలని తరాధీనము కాదు